నీవు ఆ ఘడియను గురించిన చింతన నుండి మరల్చకూడదు మరల్చితే నీవు వినాశానికి గురి అవుతావు మూస నీ చేతిలో ఉన్నది ఏమిటి దానికి మూస ఇది నా చేతికర్ర దాని ఆధారంగా నడుస్తాను దానితో నా మేకల కోసం ఆకులు రావుస్తాను ఇంకా ఎన్నో పనులు దానితో నెరవేర్చుకుంటాను అని సమాధానం చెప్పాడు మూస దానిని విసరివెయ్యి అని దేవుడు సెలవిచ్చాడు అతను విసరివేశాడు అకస్మాత్తుగా అది పరుగెత్తుతున్న ఒక పాముగా మారిపోయింది దేవుడు ఇంకా ఇలా అన్నాడు దాన్ని పట్టుకో భయపడకు మేము దానిని మళ్లీ అది పూర్వం ఉన్న మాదిరిగానే చేసివేస్తాము నీ చేతిని కొంచెం నీ చంకలోకి నొక్కు అది మెరుస్తూ బయటకు వస్తుంది ఎలాంటి బాధ లేకుండానే ఇది రెండో సూచన ఎందుకంటే మేము నీకు మా పెద్ద సూచనలను చూపబోతున్నాము ఇక నీవు ఫిరౌను వద్దకు వెళ్ళు అతడు ధిక్కారి అయిపోయాడు قال رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي واجعل لي وزيرا من أهلي هارون أخي اشدد به أزري وأشركه في أمري كي نسبحك كثيرا كي نسبحك كثيرا ونذكرك كثيرا إنك كنت بنا بصيرا قال قد أوتيت سؤلك يا موسى ولقد مننا عليك مرة أخرى إذ أوحينا إلى أمك ما يوحى أن اقذفيه في التابوت فاقذفيه في اليم فليلقه اليم بالساحل يأخذه عدو لي وعدو له మూస ఇలా మనవి చేసుకున్నాడు ప్రభూ నా హృదయాన్ని తెరువు నా కార్యాన్ని నా కొరకు సులభతరం చెయ్యి ప్రజలు నా మాటలు అర్థం చేసుకోగలగటానికి నా నాలుక ముడిని విప్పు ఇంకా నా కొరకు నా కుటుంబం నుండే ఒక సహాయకుణ్ణి నియమించు నా సోదరుడు హారూన్ను అతని ద్వారా నా చేతులను పటిష్టం చెయ్యి అతనిని నా కార్యంలో నాకు సహాయపడేలా చెయ్యి మేము నీ పరిశుద్ధతను అత్యధికంగా ప్రకటించేటందుకు నిన్ను అమితంగా స్మరించేటందుకు నీవు నిత్యము మా స్థితిని కనిపెట్టే ఉన్నావు ఇలా సెలవిచ్చాడు మూసా నీవు కోరినది ఇవ్వబడింది మేము మరొకసారి నీకు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 నీకు పోటీగా అటువంటి మంత్రజాలాన్నే తీసుకువస్తాము ఎప్పుడు ఎక్కడ ఎదుర్కోవాలో నిర్ణయించుకో మేము ఈ ఒప్పందం నుండి మళ్లిపోము నీవు మళ్లిపోకూడదు బహిరంగ మైదానంలోనికి రా మూస ఉత్సవ దినం నిర్ణయమైంది పొద్దెక్కిన తరువాత ప్రజలు సమావేశం కావాలి అని చెప్పాడు ఫిరవును మరలిపోయి తన కుతంత్ర సామగ్రిని సమీకరించుకుని పోటీకి వచ్చాడు పోటీ ప్రారంభంలోనే ప్రత్యర్థి వర్గాన్ని సంబోధిస్తూ మూస ఇలా అన్నాడు దౌర్భాగ్యులారా అల్లాపై అపనిందలు మోపకండి అలా చేస్తే ఆయన మిమ్మల్ని ఒక కఠిన శిక్ష ద్వారా సర్వనాశనం చేస్తాడు అబద్ధాన్ని ఎవడు కల్పించినా వాడు విఫలుడే అయ్యాడు فتنازعوا أمرهم بينهم وأسروا النجوى قالوا إن هذان لساحران يريدان أن يخرجاكم من أرضكم بسحرهما ويذهبا بطريقتكم المثلى فأجمعوا كيدكم ثم أتوا صفا وقد أفلح اليوم من استعلى ఇది విన్న తరువాత వారి మధ్య అభిప్రాయ భేదం తలెత్తింది వారు తమలో తాము రహస్యంగా సంప్రదించుకోసాగారు చివరకు కొందరు ఇలా అన్నారు ఈ ఇద్దరు కేవలం మాంత్రికులే వారి ఉద్దేశ్యం తమ మంత్రబలం ద్వారా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 على ما جاءك بالبينات والذي فطرنا فاقض ما أنت قاض إنما تقضي هذه الحياة الدنيا إنا آمنا بربنا ليغفر لنا خطايانا وما أكرهتنا عليه من السحر والله خير وأبقى إنه من يأت ربه مجرما فإن له جهنم لا يموت فيها ولا يحيا ومن يأته مؤمنا قد عمل الصالحات فأولئك لهم الدرجات العلى جنات عدن تجري من تحتها الأنهار خالدين فيها وذلك جزاء من تزكى మాంత్రికులు మూసా మొదట నీవు విసురుతావా లేక మేము విసరమా అని అడిగారు దానికి మూస లేదు మీరే విసరండి అని అన్నాడు అప్పుడు అకస్మాత్తుగా వారి త్రాళ్ళు వారి కర్రలు వారి మంత్రశక్తి వల్ల పరుగెత్తుతూ ఉన్నట్లు మూసాకు అనిపించింది మూస తన మనస్సులో భయపడ్డాడు మేము ఇలా అన్నాము భయపడకు నీవే ఆధిక్యం వహిస్తావు నీ చేతిలో ఉన్న దానిని విసరివెయ్యి ఇప్పుడే అది వారు కల్పించిన వాటినన్నింటినీ మింగివేస్తుంది వారు కల్పించి తీసుకువచ్చింది కేవలం మాంత్రికుని తంత్రమే మాంత్రికుడు ఎన్నడూ సఫలుడు కాలేడు వాడు ఎంత నేర్పరి అయినా సరే చివరకు జరిగింది ఏమిటంటే మాంత్రికులందరూ సజడాలో పడవేయబడ్డారు వారు ఎలుగెత్తి మేము హారూను మూసాల ప్రభువును విశ్వసించాను అని ప్రకటించారు ఫిరౌను ఇలా అన్నాడు నేను మిమ్మల్ని అనుమతించక ముందే మీరు ఇతన్ని విశ్వసించారా ఇతడు మీకు మంత్రవిద్య నేర్పిన నేర్పిన గురువని తెలిసిపోయింది సరే ఇప్పుడు నేను మీ చేతులను మీ కాళ్లను వ్యతిరేక పార్శ్వాల నుండి నరికిస్తాను ఖర్దూరపు దూడాలపై సిలువ వేయిస్తాను అప్పుడు మా ఇద్దరి శిక్షలలో ఏది ఎక్కువ కఠినమైనదో ఏది దీర్ఘకాలికమైనదో మీకు తెలుస్తుంది మాంత్రికులు ఇలా జవాబు పలికారు మమ్మల్ని సృష్టించిన శక్తి సాక్షిగా స్పష్టమైన సూచనలు ముందుకు వచ్చిన తరువాత కూడా సత్యంపై నీకు ప్రాధాన్యం ఇవ్వటం అనేది జరగని పని నీవు చెయ్యదలచుకున్నది చేసుకో మహా అయితే నీవు ఈ ప్రపంచ జీవితం గురించి మాత్రమే నిర్ణయం చెయ్యగలవు మేము మా ప్రభువును విశ్వసించాము మా తప్పులను ఆయన క్షమించాలని నీవు బలవంతంగా మా చేత చేయించిన మంత్రతంత్రాలకు మమ్మల్ని మన్నించాలని అల్లాయే మంచివాడు కలకాలం ఉండేవాడు యదార్థం ఏమిటంటే దోషిగా తన ప్రభువు ముందు హాజరయ్యేవాడికి నరకం తప్పదు అందులో వాడు చావనూ లేడు బ్రతకనూ లేడు ఆయన సాన్నిధ్యంలో విశ్వాసిగా హాజరు అయి సత్కార్యాలు చేసి ఉన్నవాడు అలాంటి వారందరికీ ఉన్నత స్థానాలు ఉన్నాయి నిత్యం పచ్చగా ఉండే ఉద్యానవనాలు ఉన్నాయి వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు పరిశుద్ధతను పాటించే వ్యక్తికి లభించే ప్రతిఫలం ఇదే ولقد أوحينا إلى موسى أن أسر بعبادي فاضرب لهم طريقا في البحر يبسا فاضرب لهم طريقا في البحر يبسا لا تخاف دركا ولا تخشى మేము మూసాకు వహీ ద్వారా ఇలా తెలిపాము ఇక రాత్రికి రాత్రే నా దాసులను తీసుకుని బయలుదేరు వారి కొరకు సముద్రంలో పొడిబాటను ఏర్పాటు చెయ్యి ఎవరైనా వెంటాడుతారేమో అనే భయం నీకు ఏమాత్రం వద్దు సముద్రం మధ్యగా పోతున్నప్పుడు భయపడనూ వద్దు فأتبعهم فرعون بجنوده فغشيهم من اليم ما غشيهم وأضل فرعون قومه وما هدى వెనుక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 زينة القوم فقذفناها فكذلك ألقى السامري فأخرج لهم عجلا جسدا له خوارا فقالوا هذا إلهكم وإله موسى فنسيه أفلا يرون ألا يرجع إليهم قولا ولا يملك لهم ضرا ولا نفعا ولقد قال لهم هارون من قبل يا قوم إنما فتنتم به وإن ربكم الرحمن فاتبعوني وأطيعوا أمري قالوا لن نبرح عليه عاكفين حتى يرجع إلينا موسى మూసా ఆగ్రహోదగ్గురుడై దుఃఖిస్తూ తన జాతి వారి వైపునకు మరలాడు అక్కడకు వెళ్లి ఇలా అన్నాడు నా జాతి ప్రజలారా మీ ప్రభు మీకు మంచి వాగ్దానాలు చేయలేదా అప్పుడే మీకు ఎన్నో రోజులు గడిచినట్లు అనిపించిందా లేక మీరు మీ ప్రభు ఆగ్రహాన్ని మీపైకి కొని తెచ్చుకోవాలని కోరుకున్నందువల్లనే మీరు నాకు చేసిన వాగ్దానాన్ని భంగం చేశారా దానికి సమాధానంగా వారు ఇలా అన్నారు మేము నీకు చేసిన వాగ్దానాన్ని మాకు మేమై భంగపరచలేదు జరిగిందేమిటంటే ప్రజల ఆభరణాల బరువు మాపై పడగా మేము వాటిని క్రింద పడవేశాము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 తీసుకువచ్చావు నా మాటను లక్ష్యపెట్టలేదు అని నీవు అంటావని నేను భయపడ్డాను అప్పుడు మూస అయితే సామిడి నీ సంగతేమిటో చెప్పు అని అడిగాడు అతడు ఇలా అన్నాడు నేను వారికి కనిపించని దాన్ని ఒకదానిని చూశాను అప్పుడు నేను సందేశహరుని అడుగుజాడలలో నుండి ఒక పిడికడు మట్టిని తీసుకున్నాను దానిని ఆవు దూడపై పోశాను నా ఆత్మ నాకు అలానే సూచించింది మూస ఇలా అన్నాడు సరే వెళ్ళిపో ఇక జీవితాంతం నీవు నన్ను ముట్టుకోకండి అనే అరుస్తూ ఉంటావు నీ విచారణ కొరకు ఒక సమయం నిర్ణయమయ్యే ఉంది అది నీ విషయంలో ఏమాత్రం తొలగదు ఇక చూడు శ్రద్ధాభక్తులతో నీవు ఆరాధించే నీ ఈ దైవాన్ని ఇప్పుడు మేము కాల్చిపారవేస్తాము భస్మంగా చేసి సముద్రములో కలిపివేస్తాము ప్రజలారా మీ దేవుడు కేవలం ఒక్క అల్లా మాత్రమే ఆయన తప్ప మరొక దేవుడు లేనే లేడు ఆయన జ్ఞానం ప్రతి విషయాన్ని ఆవరించి ఉన్నది كذلك نقص عليك من أنباء ما قد سبق وقد آتيناك من لدنا ذكرا من أعرض عنه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 ప్రత్యేకంగా మా వద్ద నుండి నీకు ఒక జ్ఞాపికను ప్రసాదించాము దానికి విముఖుడయ్యేవాడు ప్రళయం నాడు పెద్ద పాపభారాన్ని మోస్తాడు అటువంటి వారందరూ ఆ సంకటంలో సదా చిక్కుకుని ఉంటారు ప్రళయం నాడు ఈ నేరం యొక్క బాధ్యతాభారం వారికి ఎంతో బాధాకరమైన బరువుగా ఉంటుంది శంఖం ఊదబడే ఆ రోజున మేము అపరాధులను ఒకచోట చేరుస్తాము వారి కనుగుడ్లు భయం వల్ల తేలిపోయి ఉంటాయి అప్పుడు వారు ప్రపంచంలో మహా అయితే మీరు పది రోజులు గడిపారేమో అని పరస్పరం గుసగుసలాడుకుంటారు వారు మాట్లాడుకుంటూ ఉండేది ఏమిటో మాకు బాగా తెలుసు ఇది కూడా మాకు తెలుసు అప్పుడు వారిలో అతి జాగ్రత్తగా అంచనా వేసేవాడు సైతం కాదు ప్రపంచంలో మీ జీవితం కేవలం ఒకరోజు జీవితం మాత్రమే అనే అంటాడు వారు నిన్ను ఇంతకు ఆ రోజున ఈ పర్వతాలు ఏమవుతాయి అని అడుగుతారు ఇలా చెప్పు నా ప్రభువు వాటిని ధూళిగా చేసి ఎగురవేస్తాడు భూమిని చదునైన ప్రదేశంగా చేస్తాడు అందులో మీరు వంకరలు గాని మిట్టపల్లాలు గాని చూడరు ఆ రోజున ప్రజలందరూ పిలిచేవాని పిలుపు వినగానే నేరుగా వచ్చేస్తారు ఎవడూ తలబిరుసుగా ప్రవర్తించలేడు కంఠస్వరాలన్నీ కరుణామయుని ముందు అణగిపోతాయి ఒక్క చిరుసవ్వడి తప్ప మీరు ఏమీ వినలేరు ఆ రోజున సిఫారసు ఏమాత్రమూ చెయ్యదు కరుణామయుడు ఎవరికైనా దానికి అనుమతిని ఇచ్చి అతని మాటను ఆలకించటానికి ఇష్టపడితే తప్ప ఆయన ప్రజల పూర్వోత్తరాలను అన్నింటినీ ఎరువును ఇతరులకు వాటిని గురించి పూర్తిగా తెలియదు సజీవుడు నిత్యుడూ అయిన ఆయన ముందు ప్రజల శిరస్సులు వంగిపోతాయి ఏదైనా అన్యాయం చేసి దాని పాపభారాన్ని తన నెత్తిపై మోసేవాడు అప్పుడు నష్టపోతాడు సత్కార్యాలు చేసిన వానికి అతడు విశ్వాసి కూడా అయితే ఏ అన్యాయమూ జరగదు అతని హక్కులు కాజేయబడే ప్రమాదమూ ఉండదు وكذلك أنزلناه قرآنا عربيا وصرفنا فيه من الوعيد وصرفنا فيه من الوعيد لعلهم يتقون أو يحدث لهم ذكرا ఓ ప్రవక్త ఈ విధంగా మేము దీనిని అరబ్బీ ఖురానుగా అవతరింపజేశాము అందులో పలు రకాలుగా హెచ్చరికలు చేశాము బహుశా వారు వక్ర వైఖరిని విడనాడుతారేమో అని లేక దీని కారణంగా వారిలో చేతన కలిగే సూచనలు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 మీకు చాలా సౌకర్యాలు ఉన్నాయి పస్తులు ఉండరు దిగంబరులుగానూ ఉండరు దప్పిక ఎండ మిమ్మల్ని వేధించవు కాని సైతాను అతనిని మోసం చేశాడు ఇలా అన్నాడు ఓ ఆదం శాశ్వత జీవితాన్ని అంతం కాని సామ్రాజ్యాన్ని ఇచ్చే వృక్షాన్ని నీకు చూపేదా చివరకు వారు ఉభయులు ఆ వృక్ష ఫలాన్ని తినేశారు పర్యవసానంగా వెంటనే వారి మర్మాంగాలు ఒకరివి ఒకరి ముందు బహిర్గతమయ్యాయి వారిరువురూ స్వర్గపు ఆకులతో తమను తాము కప్పుకోసాగారు ఆదం తన ప్రభువు పట్ల అవిధేయత చూపాడు రుజుమార్గం తప్పిపోయాడు దాని తరువాత అతని ప్రభువు అతనిని ఎన్నుకుని అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు అంతేకాదు అతనికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించాడు ఇంకా ఇలా సెలవిచ్చాడు మీరిద్దరూ ఇక్కడి నుండి దిగిపోండి మీరొకరికొకరు శత్రువులుగా ఉంటారు ఇక నా తరఫు నుండి మార్గదర్శకత్వం ఏదైనా మీ వద్దకు వస్తే ఎవడు నా ఈ మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తాడో అతడు మార్గమూ తప్పడు దౌర్భాగ్యానికి గురికాడు నా జ్ఞాపికకు విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకవుతుంది ప్రళయమునాడు నాడు మేము అతనిని అంధుడుగా లేపుతాము అప్పుడు అతడు ప్రభువు ప్రపంచంలో నేను చూడగలవాణ్ణి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 ఇలా అను ప్రతివాడు అంతిమ ఫలితం కోసం నిరీక్షిస్తున్నాడు కనుక మీరు కూడా నిరీక్షించండి త్వరలోనే మీరు తెలుసుకుంటారు రుజుమార్గంలో నడిచేవారెవరో మార్గదర్శకత్వం పొందినవారెవరో